تميد بكم وأنهارا وسبلا لعلكم تهتدون وعلامات وبالنجم هم يهتدون ఆయన భూమిలో పర్వతాలను మేకులుగా పాతాడు భూమి మిమ్మల్ని తీసుకుని దొరికిపోకుండా ఉండాలని ఆయన నదులను ప్రవహింపజేశాడు సహజ మార్గాలను నిర్మించాడు మీరు సరైన మార్గాన్ని పొందటానికి ఆయన భూమిలో మార్గం చూపే సంకేతాలను పెట్టాడు నక్షత్రాల ద్వారా కూడా ప్రజలు మార్గాన్ని తెలుసుకుంటారు أفمن يخلق كمن لا يخلق أفلا تذكرون وإن تعدوا نعمة الله لا تحصوها إن الله لغفور رحيم والله يعلم ما تسرون وما تعلنون సృష్టించేవాడు అసలు ఏమీ సృష్టించనివాడు ఉభయులు సమానులేనా మీరు ఈ మాత్రం అర్థం చేసుకోలేరా ఒకవేళ మీరు అల్లా అనుగ్రహాలను లెక్కించదలిస్తే లెక్కించలేరు యథార్థమేమిటంటే ఆయన ఎంతో మన్నించేవాడు కరుణామయుడును ఆయన మీ బాహ్యాన్ని ఎరుగును మీ గోప్యాన్ని ఎరుగును والذين يدعون من دون الله لا يخلقون شيئا وهم يخلقون أموات غير أحياء وما يشعرون أيان يبعثون అల్లాను వదలి ప్రజలు వేడుకుంటున్న ఇతర శక్తులు ఏ వస్తువుకు సృష్టికర్తలు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 వస్తుందని వారికి అనుమానం కూడా లేనటువంటి దిక్కు నుండి అది వారిపైకి వచ్చి పడింది తరువాత ప్రళయమునాడు అల్లాహ్ వారిని అవమానపరుస్తాడు హీనపరుస్తాడు వారితో ఇలా అంటాడు మీరు సత్యవాదులతో నా భాగస్వాముల తరఫున పోట్లాడుతూ ఉండేవారు కదా ఇప్పుడు ఆ నా భాగస్వాములు ఎక్కడ ఉన్నారో చెప్పండి ప్రపంచంలో జ్ఞానం లభించినవారు అవిశ్వాసులకు ఈ రోజు లభించేది అవమానము దౌర్భాగ్యమును అని అంటారు అవును తమ ఆత్మలకు అన్యాయం చేసుకుంటూ ఉన్నప్పుడు దైవదూతలు ప్రాణాలు తీసే అవిశ్వాసులకు అప్పుడు వారు తలవిరుసుతనాన్ని విడిచిపెట్టి వెంటనే పూర్తిగా లొంగిపోయి మేము ఏ తప్పు చేసి ఉండలేదు అని అంటారు దానికి దైవదూతలు ఇలా అంటారు ఎందుకు చేసి ఉండలేదు అల్లాహ్ మీ చేష్టలను బాగా ఎరుగును ఇక పొంగి నరక ద్వారాలలో దూరిపొండి అక్కడనే మీరు శాశ్వతంగా ఉంటారు కనుక యదార్థం ఏమిటంటే గర్విష్ఠులకు లభించే నివాసం చాలా చెడ్డది وقيل للذين اتقوا ماذا أنزل ربكم قالوا خيرا للذين أحسنوا في هذه الدنيا حسنة ولدار الآخرة خير ولنعم دار المتقين جنات عدن يدخلونها تجري من تحتها الأنهار لهم فيها ما يشاءون كذلك يجزي الله المتقين الذين تتوفاهم الملائكة طيبين يقولون سلام عليكم يقولون سلام عليكم ادخلوا الجنة بما كنتم تعملون మరోవైపు దైవభీతి కలవారిని మీ ప్రభువు తరఫు నుండి అవతరించినటువంటిది ఏమిటి అని అడిగినప్పుడు వారు అత్యుత్తమమైనది అవతరించినది అని సమాధానం చెబుతారు ఇటువంటి సజ్జనులకు ఈ ప్రపంచంలోనూ మేలు జరుగుతుంది ఇక పరలోక గృహం కూడా తప్పనిసరిగా వారికి ఎంతో మేలైనదిగా ఉంటుంది భయభక్తులు కల వారి ఇల్లు ఎంతో మంచి ఇల్లు శాశ్వత నివాసంగా ఉండే ఉద్యానవనాలు వాటిలో వారు ప్రవేశిస్తారు క్రింద కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి అక్కడ అంతా వారి అభిమతానికి అనుగుణంగానే జరుగుతుంది భయభక్తులు కలవారికి అల్లాహ్ ఇటువంటి ప్రతిఫలాన్ని ఇస్తాడు వారు పరిశుద్ధావస్థలో ఉన్నప్పుడు దైవదూతలు వారి ప్రాణాలు తీస్తూ మీకు శాంతి కలుగుగాక మీ కర్మలకు ప్రతిఫలంగా స్వర్గములో ప్రవేశించండి అని అంటారు هل ينظرون إلا أن تأتيهم الملائكة أو يأتي أمر ربك كذلك فعل الذين من قبلهم وما ظلمهم الله ولكن كانوا أنفسهم يظلمون فأصابهم سيئات ما عملوا وحاق بهم ما كانوا به يستهزئون ఓ ప్రవక్త వారు ఇంకా నిరీక్షిస్తున్నారా వారికి ఇంకా మిగిలింది ఏమిటి దైవదూతలు వచ్చేయటమో లేదా నీ ప్రభువు తీర్పు జారీ కావటమో తప్ప వారికి పూర్వం చాలా మంది ఇలానే ముండిగా ప్రవర్తించారు తరువాత వారి విషయంలో జరిగినది అల్లా చేసిన అన్యాయం కాదు ఆ అన్యాయము వారిదే దానిని వారు తమకు తామే చేసుకున్నారు వారు చేసిన పనుల దుష్ఫలితాలు చివరకు వారినే పట్టుకున్నాయి వారు ఎగతాళి చేస్తూ ఉండినదే వారిని చుట్టుముట్టింది وقال الذين أشركوا لو شاء الله ما عبدنا من دونه من شيء نحن ولا آباؤنا نحن ولا آباؤنا ولا حرمنا من كذلك فعل الذين من قبلهم فهل على الرسل إلا البلاغ المبين ولقد بعثنا في كل أمة رسولا أن اعبدوا الله واجتنبوا الطاغوت فمنهم من هدى الله ومنهم من حقت عليه الضلاله فسيروا في الأرض فانظروا كيف كان عاقبة المكذبين إن تحرص على هداهم فإن الله لا يهدي من يضل وما لهم من ناصرين يمشكوا إلى عنتر అల్లా కోరి ఉన్నట్లయితే మేము గాని మా తాత ముత్తాతలు గాని ఆయనను తప్ప మరెవ్వరినీ ఆరాధించి ఉండేవారము కాదు ఆయన ఆజ్ఞ లేకుండా ఏ వస్తువును నిషేధించి ఉండేవారము కూడా కాదు ఇటువంటి సాకులనే వారికి పూర్వం వారు కూడా చెప్పేవారు అయితే విషయాన్ని స్పష్టంగా అందజేసే బాధ్యత తప్ప మరొక బాధ్యత కూడా ప్రవక్తలపై ఏదైనా ఉందా మేము ప్రతి జాతిలోనూ ఒక ప్రవక్తను ప్రభవింపజేశాము అతని ద్వారా అందరికీ ఇలా హెచ్చరిక చేశాము అల్లాను ఆరాధించండి మిథ్యాదైవాల ఆరాధనకు దూరంగా ఉండండి దాని తరువాత అల్లాహ్ వారిలో కొందరికి సన్మార్గాన్ని ప్రసాదించాడు మరికొందరిని అపమార్గం లోగొన్నది కొంచెం భూమిలో సంచారం చేసి చూడండి తిరస్కారులకు ఏగకి పట్టిందో ప్రవక్త వారికి సన్మార్గం లభించాలని నీవు ఎంతగా కోరుకున్నా అల్లాహ్ తాను అపమార్గం పట్టించేవాడికి మళ్లీ సన్మార్గం చూపడు అటువంటి వారికి ఎవరూ సహాయం చేయలేరు وأقسموا بالله جهد أيمانهم لا يبعث الله من يموت بلى وعدا عليه حقا ولكن أكثر الناس لا يعلمون ليبين لهم الذي يختلفون فيه وليعلم الذين كفروا أنهم كانوا كاذبين إنما قولنا لشيء إذا أردناه أن نقول له كن فيكون వీరు అల్లా పేరుతో దృఢమైన ప్రమాణాలు చేసి ఇలా చెబుతారు చనిపోయిన వాణ్ణి ఎవణ్ణి అల్లా మళ్లీ బ్రతికించి లేపడు ఎందుకు లేపడు ఇది ఆయన చేసిన ఒక వాగ్దానం దానిని నెరవేర్చటాన్ని ఆయన తన విధిగా చేసుకున్నాడు కాని చాలామందికి ఆ విషయం తెలియదు అలా తప్పకుండా జరగాలి ఎందుకంటే వారి ముందు అల్లా వారు విభేదిస్తూ ఉన్నటువంటి యథార్థాన్ని బహిర్గతం చెయ్యటానికి సత్య తిరస్కారులు తాము అబద్ధీకులమని తెలుసుకోవటానికి ఇక అది సంభవించే విషయాన్ని గురించి ఒక వస్తువును ఉనికిలోనికి తీసుకురావటానికి దానిని అయిపో అని ఆజ్ఞాపిస్తే చాలు వెంటనే అది అయిపోతుంది అంతకంటే ఎక్కువ చేయవలసిన అవసరం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 కూడా మేము స్పష్టమైన నిదర్శనాలతోనూ గ్రంథాలతోనూ పంపి ఉన్నాము ఇప్పుడు ఈ జ్ఞాపికను నీపై అవతరింపజేశాము నీవు ప్రజల ముందు వారి కోసం అవతరింపజేయబడిన ఉపదేశాన్ని స్పష్టంగా వివరించటానికి స్వయంగా ప్రజలు కూడా ఆలోచించటానికి أفأمن الذين مكروا السيئات أن يخسف الله بهم الأرض أو يأتيهم العذاب من حيث لا يشعرون أو يأخذهم في تقلبهم فما هم بمعجزين أو يأخذهم على تخوف فإن ربكم لرؤوف رحيم ప్రవక్త సందేశానికి వ్యతిరేకంగా అత్యంత దుష్ట పన్నాగాలను పన్నుతున్న వారిని అల్లాహ్ భూమిలో దిగబడిపోయేలా చేస్తాడని లేదా వారికి అనుమానం కూడా కలగని దిక్కు నుండి వారిపైకి శిక్షను తీసుకువస్తాడని లేదా వారు తిరుగాడుతూ ఉన్నప్పుడు అకస్మాత్తుగా పట్టుకుంటాడని లేదా రాబోయే ఆపదను గురించి భయపడి దాని నుండి తప్పించుకోవటానికి వారు జాగ్రత్త పడుతున్న స్థితిలో వారిని పట్టుకుంటాడని వారికి ఏమాత్రం భయం లేకుండా పోయిందా ఆయన ఏమి చేయదలుచుకున్నా వారు మాత్రం ఆయనను అసక్తుడుగా చేయలేరు వాస్తవం ఏమిటంటే నీ ప్రభువు మృదు హృదయుడు కరుణామయుడును أولم يروا إلى ما خلق الله من شيء يتفيأ ظلاله يتفيأ ظلاله عن اليمين والشمائل سجدا لله وهم داخرون ولله يسجد ما في السماوات وما في الأرض من دابة والملائكة وهم لا يستكبرون يخافون ربهم من فوقهم ويفعلون ما يؤمرون వారు అల్లాచే సృష్టింపబడిన ఏ వస్తువును గమనించరా అది అల్లా సాన్నిధ్యములో సాష్టాంగపడుతూ తన నీళ్లను కుడివైపునకు ఎడమవైపునకు ఎలా తిప్పుతూ ఉంటుందో ఈ విధంగా అన్ని వినమ్రతను ప్రదర్శిస్తున్నాయి భూమిలోనూ ఆకాశాలలోనూ ఉన్న సమస్త జీవరాశులు సర్వదైవదూతలు అల్లా ముందు సాష్టాంగపడుతున్నారు వారు ఎంతమాత్రం తలబిరుసుదనంతో ప్రవర్తించరు తమ పైన ఉన్న ప్రభువునకు భయపడతారు తమకు ఇవ్వబడిన ఆదేశం ప్రకారమే పనిచేస్తారు وقال الله لا تتخذوا إلهين اثنين إنما هو إله واحد فإياي فارهبون وله ما في السماوات والأرض وله الدين واصباً أفغير الله تتقون అల్లాహ్ ఇలా ఆజ్ఞాపించాడు ఇద్దరిని దేవుళ్ళుగా చేసుకోకండి దేవుడు మటుకు ఒక్కడే కనుక మీరు నాకే భయపడండి ఆకాశాలలో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 ఎలా కల్పించారు అని మిమ్మల్ని తప్పనిసరిగా అడగటం జరుగుతుంది ويجعلون لله البنات سبحانه ولهم ما يشتهون وإذا بشر أحدهم بالأنثى ظل وجهه مسودا وهو كظيم يتوارى من القوم من سوء ما بشر به أيمسكه على هون أم يدسه في التراب ألا ساء ما يحكمون للذين لا يؤمنون بالآخرة مثل السوء ولله المثل الأعلى وهو العزيز الحكيم వారు దేవునికి కూతుళ్లను కల్పిస్తారు అల్లాహ్ పరిశుద్ధుడు తమ కోసమేమో వారు స్వయంగా కోరుకున్నదా వారిలో ఎవరికైనా కూతురు పుట్టినదనే శుభవార్తను అందజేస్తే అతడి ముఖాన్ని నల్లని ఛాయలు ఆవరిస్తాయి అతడు లోలోన కుమిలిపోతాడు ఈ దుర్వార్త విన్న తరువాత ఇక లోకులకు ఎలా ముఖం చూపాలి అని అతడు నక్కి నక్కి తిరుగుతూ ఉంటాడు అవమానాన్ని భరిస్తూ కూతుర్ని ఇంట్లో ఉంచుకోవాలా లేక ఆమెను మట్టిలో పాతిపెట్టాలా అని ఆలోచిస్తాడు చూడు వారు దేవుని విషయంలో చేసే నిర్ణయాలు ఎంత దుష్టమైనవో పరలోకాన్ని విశ్వసించని వారే చెడు గుణాలు ఆరోపింపదగినవారు ఇక అల్లాహ్ ఆయనకు అందరికంటే ఉన్నతమైన గుణాలు ఉన్నాయి ఆయనే అందరిపై ప్రాబల్యం కలవాడు వివేకములో పరిపూర్ణుడును ولو يؤاخذ الله الناس بظلمهم ما ترك عليها من دابة ولكن ولكن يؤخرهم إلى أجل مسمى فإذا جاء أجلهم لا يستأخرون ساعة ولا يستقدمون ويجعلون لله ما يكرهون وتصف ألسنتهم الكذب أن لهم الحسنى لا جرم أن لهم النار وأنهم مفرطون ఒకవేళ అల్లాహ్ ప్రజలను వారి మితిమీరిన ప్రవర్తనకు వెంటనే పట్టుకోదలిస్తే భూమిపై ఏ ప్రాణిని వదిలిపెట్టడు కాని ఆయన అందరికీ ఒక నిర్ణీత కాలం వరకు గడువు ఇస్తాడు ఆ కాలం వచ్చేసినప్పుడు అది ఒక్క గడియ కూడా వెనుక ముందు కాజాలదు ఈనాడు వారు అల్లా కోసం తాము తమ కోసం ఇష్టపడని వస్తువులను కల్పిస్తున్నారు తమ కోసం ఉన్నదంతా శుభమే అని వారి నాలుకలు అబద్ధం పలుకుతున్నాయి వారి కోసం ఉన్నది ఒకే ఒక వస్తువు అది నరకాగ్ని వారు అందరికంటే ముందు అందులోకి తప్పనిసరిగా పంపబడతారు تالله لقد أرسلنا إلى أمم من قبلك فزين لهم الشيطان أعمالهم فهو وليهم اليوم ولهم عذاب أليم وما أنزلنا عليك الكتاب إلا لتبين لهم الذي اختلفوا فيه وهدى ورحمة وهدى ورحمة لقوم يؤمنون దేవుని తోడు ప్రవక్త నీకు పూర్వం కూడా ఎన్నో జాతుల వద్దకు మేము ప్రవక్తలను పంపి ఉన్నాము పూర్వం కూడా ఇలాగే జరుగుతూ ఉండేది శైతాను వారి చెడ్డ పనులను వారికి మనోహరమైనవిగా చేసి చూపాడు కాబట్టి ప్రవక్తల మాటను వారు నమ్మలేదు ఆ శైతానే ఈనాడు వీరికి కూడా సంరక్షకుడై కూర్చున్నాడు వీరు వేదనాభరితమైన శిక్షకు అర్హులవుతున్నారు మేము ఈ గ్రంథాన్ని నీపై ఎందుకు అవతరింపజేశామంటే వారు గురి అయిన విభేదాల యథార్థాన్ని నీవు వారికి స్పష్టం చెయ్యాలని ఈ గ్రంథం తనను విశ్వసించే వారి కోసం మార్గదర్శకత్వంగాను కారుణ్యంగాను అవతరించింది والله أنزل من السماء ماء فأحيا به الأرض بعد موتها إن في ذلك لآية لقوم يسمعون మీరు ప్రతి వర్షాకాలములోనూ చూస్తారు అల్లాహ్ ఆకాశము నుండి నీళ్లను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 ద్వారా మీకు కుమారులను మనుమలను ప్రసాదించాడు మంచి మంచి వస్తువులను మీకు తినటానికి ఇచ్చాడు అయితే వారు ఇదంతా చూస్తూ కూడా ఇదంతా తెలిసి కూడా అసత్యాన్నే విశ్వసిస్తున్నారా అల్లా ఉపకారాన్నే తిరస్కరిస్తున్నారా అల్లాను వదిలిపెట్టి ఆకాశాల నుండి గాని భూమి నుండి గాని వారికి ఆహారం ఇవ్వనటువంటి వారిని ఆ పని చెయ్యగల శక్తి లేని వారిని పూజిస్తున్నారా కనుక అల్లాకు పోలికలను కల్పించకండి అల్లాహ్ ఎరుగును మీరు ఎరుగరు ضرب الله مثلا عبدا مملوكا لا يقدر على شيء ومن رزقناه منا رزقا حسنا فهو ينفق منه سرا وجهرا هل يستوون الحمد لله بل أكثرهم لا يعلمون అల్లాహ్ ఒక ఉదాహరణను ఇస్తున్నాడు ఒకడేమో బానిస ఇతరుల యాజమాన్యములో ఉన్నవాడు స్వయంగా ఏ అధికారము లేనివాడు ఇక రెండోవాడు అతనికి మేము మా తరఫు నుండి మంచి ఉపాధిని ప్రసాదించాము అతడు అందులో నుండి బహిరంగంగానూ రహస్యంగానూ బాగా ఖర్చు చేస్తాడు చెప్పండి వారు ఇద్దరూ సమానులేనా అల్హందులిల్లాహ్ కాని అనేకులు ఈ సామాన్య విషయాన్ని ఎరుగరు وضرب الله مثلا رجلين أحدهما أبكم لا يقدر على شيء وهو كل على مولاه وهو كل على مولاه أينما يوجهه لا يأت بخير هل يستوي هو ومن يأمر بالعدل هل يستوي هو ومن يأمر بالعدل وهو على صراط مستقيم అల్లాహ్ మరొక ఉదాహరణను ఇస్తున్నాడు ఇద్దరు మనుషులు ఉన్నారు ఒకడు మూగవాడు చెవిటివాడు ఏ పని చెయ్యలేడు తన యజమానికి భారమై కూర్చున్నాడు ఆయన అతన్ని ఎక్కడకు పంపినా అతని వల్ల మంచి పని ఏదీ జరగదు ఇక రెండో మనిషి అతడు న్యాయం చెయ్యండి అని ఆజ్ఞాపిస్తాడు స్వయంగా సన్మార్గంలో స్థిరంగా ఉన్నాడు చెప్పండి వారు ఇద్దరూ సమానులేనా ولله غيب السماوات والأرض وما أمر الساعة إلا كلمح البصر أو هو أقرب إن الله على كل شيء قدير భూమిలోనూ ఆకాశాలలోనూ దాగి ఉన్న యథార్థాల జ్ఞానం అల్లాకు మాత్రమే ఉన్నది ప్రళయం సంభవించటానికి ఎంతోసేపు పట్టదు కేవలం రెప్పపాటు కాలం తప్ప ఇంకా దానికంటే కూడా కొంచెం తక్కువే యథార్థమేమిటంటే అల్లాహ్ అన్నీ చెయ్యగల సమర్థుడు والله أخرجكم من بطون أمهاتكم لا تعلمون شيئا وجعل لكم وجعل لكم السمع والأبصار والأفئدة لعلكم تشكرون అల్లాహ్ మిమ్మల్ని మీ మాతృ గర్భాల నుండి మీరు ఏమీ ఎరుగని స్థితిలో ఉండగా బయటికి తీశాడు ఆయన మీకు చెవులు ఇచ్చాడు కళ్ళు ఇచ్చాడు ఆలోచించే మనస్సు ఇచ్చాడు మీరు కృతజ్ఞులు కావాలని ألم يروا إلى الطير مسخرات في جو السماء ما يمسكهن إلا الله إن في ذلك لآيات لقوم يؤمنون గగన మండలములో భద్రంగా విహరించే పక్షులను వారు ఎన్నడూ చూడలేదా అల్లా తప్ప వాటిని క్రింద పడకుండా నిలిపి ఉంచినది ఎవరు విశ్వాసులకు ఇందులో చాలా నిదర్శనాలు ఉన్నాయి والله جعل لكم من بيوتكم سكنا وجعل لكم من جلود الأنعام بيوتا تستخفونها يوم ظعنكم ويوم إقامتكم ومن أصوافها ومن أصوافها وأوبارها وأشعارها أثاثا ومتاعا إلى حين والله جعل لكم مما خلق ظلالا وجعل لكم من الجبال أكنانا وجعل لكم سرابيل تقيكم الحر وسرابيل تقيكم بأسكم ۖ كذلك يتم نعمته عليكم لعلكم تسلمون فإن تولوا فإنما عليك البلاغ المبين يعرفون نعمة الله ثم ينكرونها وأكثرهم الكافرون అల్లాహ్ మీకోసం మీ గృహాలను శాంతిని విశ్రాంతిని ఇచ్చే స్థలాలుగా తీర్చిదిద్దాడు పశువుల చర్మాలతో ఆయన మీకోసం ఇళ్లను చేశాడు మీరు ప్రయాణములో ఉన్నప్పుడు బస చేసినప్పుడు ఈ రెండు స్థితులలోనూ అవి మీకు తేలికగా ఉంటాయి పశువుల మృదు రోమాలతోనూ ఉన్నితోనూ వెండ్రుకలతోనూ మీకోసం తొడుక్కునే వస్తువులను వాడుకునే వస్తువులను ఎన్నింటినో సృష్టించాడు అవి జీవితకాలం అంతా మీకు పనికొస్తాయి ఆయన తనచే సృష్టింపబడిన ఎన్నో వస్తువులతో మీకోసం నీడను ఏర్పాటు చేశాడు పర్వతాలలో మీకోసం ఆశ్రయ స్థలాలను నిర్మించాడు మిమ్మల్ని వేడివి నుండి కాపాడే దుస్తులను యుద్ధ రంగాలలో మిమ్మల్ని రక్షించే కవచాలను మీకు ప్రసాదించాడు ఈ విధంగా ఆయన తన అనుగ్రహాలను మీకు పూర్తిగా ప్రసాదిస్తాడు మీరు విధేయులవుతారేమో అని ఇక వారు ఒకవేళ విముఖులైతే ఓ ప్రవక్త సత్య సందేశాన్ని స్పష్టంగా అందజేయటం తప్ప నీపై మరొక బాధ్యత లేదు వారు అల్లా ఉపకారాన్ని గుర్తిస్తారు అయినా దాన్ని తిరస్కరిస్తారు వారిలో చాలామంది సత్యాన్ని స్వీకరించటానికి సిద్ధంగా లేరు ويوم نبعث من كل أمة شهيدا ثم لا يؤذن للذين كفروا ولا هم يستعتبون وإذا رأى الذين ظلموا العذاب فلا يخفف عنهم ولا هم ينظرون وإذا رأى الذين أشركوا شركاءهم قالوا ربنا هؤلاء شركاؤنا الذين كنا ندعو من دونك فألقوا إليهم القول إنكم لكاذبون وألقوا إلى الله يومئذ السلم وضل عنهم ما كانوا يفترون الذين كفروا وصدوا عن سبيل الله زدناهم عذابا زدناهم عذابا فوق العذاب بما كانوا يفسدون ఆ రోజున ఏమవుతుందో వారు కొంచెమైనా ఆలోచించారా అప్పుడు మేము ప్రతి సంఘం నుండి ఒక సాక్షిని నిలబెడతాము అవిశ్వాసులకు వాదాలు వినిపించే అవకాశం ఇవ్వటంగాని వారిని పశ్చాత్తాపడండి అనిగాని క్షమాభిక్షను అర్థించండి అనిగాని అడగటం జరగదు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 تعملون న్యాయం చెయ్యండి అని ఉపకారం చెయ్యండి అని బంధువుల హక్కులు నెరవేర్చండి అని అల్లా ఆజ్ఞాపిస్తున్నాడు చెడును అశ్లీలతను అన్యాయాన్ని మితిమీరి ప్రవర్తించటాన్ని నిషేధిస్తున్నాడు ఆయన మీకు హితబోధ చేస్తున్నాడు మీరు గుణపాఠం నేర్చుకోవాలని మీరు అల్లాతో ఏదైనా వాగ్దానం చేసి ఉంటే ఆ వాగ్దానాన్ని నెరవేర్చండి అల్లా సాక్షిగా చేసిన ప్రమాణాలను దృఢపరచిన తరువాత భంగపరచకండి అల్లాహ్ మీ పనులన్నింటినీ ఎరుగును స్వయంగా తాను శ్రమతో నూలు వడకి తరువాత తానే దానిని ముక్కలు ముక్కలుగా చేసిన స్త్రీ స్థితి వంటిది మీ స్థితి కాకూడదు మీరు మీ ప్రమాణాలను మీ వ్యవహారాలలో పరస్పరం మోసగించుకోవటానికి పనిముట్లుగా చేసుకుంటారు ఒక జాతి రెండో జాతి కంటే ఎక్కువగా లాభాలను పొందటానికి వాస్తవానికి అల్లాహ్ ఈ ప్రమాణాల ద్వారా మిమ్మల్ని పరీక్షకు గురి చేస్తున్నాడు తప్పకుండా ఆయన ప్రళయం నాడు మీ సమస్త అభిప్రాయ భేదాల తత్వాన్ని మీకు విషదం చేస్తాడు ఒకవేళ అల్లా సంకల్పం ఇదే అయి ఉంటే ఆయన మీ అందరినీ ఒకే సమాజంగా చేసి ఉండేవాడు కాని ఆయన తన ఇష్టప్రకారం కొందరిని అపమార్గానికి గురి చేస్తాడు తన ఇష్టప్రకారం కొందరికి సన్మార్గాన్ని చూపుతాడు తప్పకుండా మీ పనులను గురించి మిమ్మల్ని సంజాయిషీ అడగటం జరిగి తీరుతుంది ولا تتخذوا أيمانكم دخلا بينكم فتزل قدم فتزل قدم بعد ثبوتها وتذوقوا السوء بما صددتم عن سبيل الله ولكم عذاب عظيم ولا تشتروا بعهد الله ثمنا قليلا إنما عند الله هو خير لكم إن كنتم تعلمون ما عندكم ينفد وما عند الله باق ولنجزين الذين صبروا أجرهم بأحسن ما كانوا يعملون من عمل صالحا من ذكر أو أنثى وهو مؤمن فلنحيينه حياة طيبة ولنجزينهم أجرهم بأحسن ما كانوا يعملون ముస్లిములారా మీరు మీ ప్రమాణాలను ఒకరినొకరు మోసగించుకోవటానికి సాధనాలుగా చేసుకోకండి ఇలా చేస్తే స్థిరపడిపోయిన పాదాలు తరువాత చలిస్తాయేమో మీరు అల్లా మార్గం నుండి ప్రజలను నిరోధించిన అపరాధానికి దుష్ఫలితాన్ని చూస్తారేమో శిక్షను అనుభవిస్తారేమో మీరు అల్లాకు చేసిన వాగ్దానాన్ని స్వల్ప లాభానికి అమ్మివేయకండి అల్లా వద్ద ఉన్నది మీకు ఎక్కువ మేలు కలిగిస్తుంది మీరు గనక తెలుసుకుంటే మీ దగ్గర ఉన్నదంతా ఖర్చు అయిపోయేది అల్లా వద్ద ఉన్నదే అసలు మిగిలి ఉండేది సహనంతో వ్యవహరించే వారికి మేము వారి ప్రతిఫలాన్ని వారి ఉత్తమ కార్యాలకు అనుగుణంగా తప్పకుండా ఇస్తాము పురుషుడైనా స్త్రీ అయినా సత్కర్మలు చేస్తే విశ్వాసి అయిన పక్షంలో మేము అతనిని ప్రపంచంలో పరిశుద్ధ జీవితం గడిపేలా చేస్తాము పరలోకంలో అటువంటి వారికి వారి ఉత్తమ కార్యాలకు అనుగుణంగా ప్రతిఫలాలను ప్రసాదిస్తాము فإذا قرأت القرآن فاستعذ بالله من الشيطان الرجيم إنه ليس له سلطان على الذين آمنوا وعلى ربهم يتوكلون إنما سلطانه على الذين يتولونه والذين هم به مشركون మీరు ఖురాను పఠనం ప్రారంభించినప్పుడు శాపగ్రస్తుడైన శైతాను బారి నుండి అల్లా శరణు కోరుకోండి విశ్వసించి తమ ప్రభువును నమ్ముకున్న వారిపై వాడి అధికారం సాగదు వాడిని తమ సంరక్షకుడుగా చేసుకుని వాడి మోసానికి గురి అయి షిర్కు చేసేవారిపైనే వాడి అధికారం సాగుతుంది وإذا بدلنا آية مكان آية والله أعلم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 జంతువు అయితే ఆకలికి తాళలేక గత్యంతరం లేని పరిస్థితిలో ఎవరైనా వాటిని తింటే అతడు దైవశాసనాన్ని ఉల్లంఘించే ఉద్దేశ్యం కూడా కలిగి ఉండకపోయినట్లయితే లేదా అవసరానికి మించి తినకుండా ఉన్నట్లయితే అప్పుడు నిశ్చయంగా అల్లా క్షమిస్తాడు కరుణిస్తాడు ఈ వస్తువు ధర్మసమ్మతమని ఆ వస్తువు నిషిద్ధమని మీ నాలుకలు అబద్ధపు నిర్ణయాలను జారీ చేస్తున్నాయి ఇటువంటి నిర్ణయాలను తీసుకొని అల్లాకు అబద్ధాన్ని ఆపాదించకండి అల్లాకు అబద్ధాన్ని ఆపాదించేవారు ఎంతమాత్రం సాఫల్యం పొందలేరు ప్రాపంచిక సుఖాలు మూడు నాళ్ల ముచ్చటే చివరకు వారికి బాధాకరమైన శిక్ష పడుతుంది وعلى الذين هادوا حرمنا ما قصصنا عليك من قبل وما ظلمناهم ولكن كانوا أنفسهم يظلمون ثم إن ربك للذين عملوا السوء بجهالة ثم تابوا من بعد ذلك وأصلحوا ثم تابوا من بعد ذلك وأصلحوا إن ربك من بعدها لغفور رحيم إن إبراهيم كان أمة قانتا لله حنيفا ولم يك من المشركين شاكرا لأنعمه اجتباه وهداه إلى صراط مستقيم وآتيناه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 ఎవడో రుజు మార్గంలో ఉన్నవాడు ఎవడో ఒకవేళ మీరు ప్రతీకారం చేస్తే కేవలం మీపై దౌర్జన్యం జరిగిన మేరకే ప్రతీకారం చెయ్యండి కాని మీరు సహనం చూపితే అది నిశ్చయంగా సహనం చూపేవారికే మంచిది ప్రవక్త సహనంతో పని చేస్తూ పో నీకు ఈ సహన భాగ్యం అల్లా అనుగ్రహం వల్లనే కలిగింది వారి చేష్టలకు వగవకు వారి పన్నాగాలకు మనస్సులో ఖేదపడకు భయభక్తులతో పనిచేస్తూ ఉదాత్త వైఖరి కలిగి ఉండేవారితో అల్లా ఉంటాడు